हरि ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतम् गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासाम्प्रदायकर्तृभ्यो ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि अहम पदार्थरहितः सदाशिवसमारम्भा व्यासशङ्करमध्यमा अस्मदाचार्यपर्यन्ता वन्दे गुरुपरम्परा नारायणसमारम्भा कृष्णसाम्बीकमध्यमा अस्मदाचार्यपर्यन्ता वन्दे गुरुपरम्परा हरिः ॐ स्वगुरु निजगुरु परमगुरु परमेष्ठिगुरु सद्गुरुपरब्रह्मणे नमः हरिः ॐ గురు శిష్యాన్యోన్య దర్శనం సాధన సంపత్తియుగల సాధకుడొకనరుడు ఘోర సంసారమునన్ బాధపడలేక अना पुण्योदयमुना गुरुनिगाञ्ची गुरुतरभक्तिं शरणनी मृक्ति मरी मारि युक्तिम् बोधा पुण्य पुण्यपुरुषा माभोण्ट्लकु साधिं सदगु मुख्य साधना कल्के गुरुतरभक्तिं शरणनिमृक्ति మరి मरी युक्तिं మహానుభావులైనటువంటి సప్త ఋషులను ఆశ్రయించేటటువంటి ఈ ఋషి పంచమి నాడు గురు అన్యోన్య దర్శనం ప్రారంభించగలిగేటటువంటి అవకాశం లభించటం ఈశ్వరానుగ్రహం నిజ గురు కృప భారతీయ సనాతన ధర్మంలో ఋషి పంచమి చాలా విశిష్టమైనటువంటి వ్రతం శుక్ల శోణితముల చేత పిండాండం ఏర్పడుతున్నదనేటటువంటి సత్యం ఎరిగినటువంటి వారు నాద బిందు కళల కలయికచే బ్రహ్మాండం ఏర్పడుతున్నదన్నటువంటి బ్రహ్మనిష్ట కలిగినటువంటి మహర్షులు పెండ బ్రహ్మాండ సమన్వయము ఎరిగినటువంటి పెండ బ్రహ్మాండములకు సాక్షి అయినటువంటి ధ్రువమైనటువంటి స్థితిని సూచించేటటువంటి సప్త ఋషులకు నమస్సులు అర్పిస్తూ మహానుభావులైనటువంటి ఆత్రేయస వశిష్ఠ కశ్యప మహర్షులందరికీ నా చిన్నప్పటి నుంచి కూడా మా నాన్నగారు ఆకాశంలో సప్తఋషి మండలాన్ని చూపిస్తూ దాని ఆధారంగా ధ్రువ మండలాన్ని నిర్ణయించే పద్ధతిని నిరూపించేవారు ధ్రువ మండలం విశేషం ఏమిటి అంటే పాలపుంత అంతా కూడా ధ్రువ మండలాన్ని ఆధారం చేసుకుని పరిభ్రమిస్తుంది ధ్రువ మండలం కథలు ఏ రకమైన నక్షత్ర మండలాలైనా కూడా మనకి ఇరవై ఏడు నక్షత్రాలు చెప్తూ ఉంటారు ఈ ఇరవై ఏడు నక్షత్రాలు కూడా ఒక నక్షత్రాలు కావాలి నక్షత్ర రాసు నక్షత్ర మండలం ఈ ఇరవై ఏడు నక్షత్ర మండలాలు కూడా ధ్రువ మండలం అనే ఆధారంగా తిరుగుతూ ఉంటాయి ఇవి ఒకే పాలపుంతలో ఉన్నాయని కూడా చెప్పలేము అనంత విశ్వమంతా కూడా వ్యాపించి ఉండవచ్చు అటువంటి దాంట్లో సప్తఋషి మండలం చాలా విశేషమైనటువంటి మండలం మానవులందరూ తప్పక అవకాశం ఉంటే ప్రతిరోజు నమస్కరించుకోవడం వారిని అనుసరించి ఋషిప్రోక్తమైన జీవన విధానంలో జీవించడం సనాతన ధర్మం ఏదో కర్మ పద్ధతిగా ఈ ఋషి పంచమిని ఋతుధర్మాలను ఆయా ధర్మ ఆచరణలో చేసిన దోషాలను తొలగించుకోవడం కోసమని చెప్పబడినట్లు ఉన్నప్పటికీ నిజానికి దాని వెనక రహస్యం జీవభావాన్ని పోగొట్టి బ్రహ్మభావాన్ని నిలిపి బ్రహ్మర్షులను ఆశ్రయించి స్థానో ధ్రువం అనేటటువంటి నిర్ణాయకమైనటువంటి పరం బయలు వ్యోమం ఈ నిర్ణయాన్ని పొందటం కోసమని ఏర్పాటు చేసినటువంటి విధానం అనేక రీతుల ఆచార సాంప్రదాయాలలో వారి వారి బుద్ధిబలాన్ని అనుసరించి ఆచరించబడుతున్నటువంటి సనాతన ధర్మం పరావిద్యగా అపరావిద్యగా తెలియబడుతుంది అపరావిద్య అంతా కూడా ధీశక్తి చేత బుద్ధిబలం చేత ఆచార్య ఉపాసనా సంగ్రహంగా అనేక శాస్త్ర విహితంగా నిర్ణాయకమైనటువంటి పద్ధతి ఇక పరావిద్య కేవలము అవబోధ చేత మాత్రమే సాధ్యమైనటువంటిది నిర్ణయించబడేది కాబట్టి పరావిద్య ఎందు సాంప్రదాయ రీతి భేదములు లేవు కారణం గురు శిష్య అన్యోన్య దర్శనం చేత గురు శిష్య అభేద సిద్ధి చేత అవబోధ అనే సూత్రంగా నడపబడేటటువంటి మార్జాల కిషోర న్యాయం ఒక్కటే ఉండేటటువంటిది పరావిద్య అపరావిద్యలో కీటక న్యాయమని నీరక్షీర న్యాయమని మర్కట కిశోర న్యాయమని దీపో అంతరస్తథ అనేటటువంటి బింబ ప్రతిబింబ న్యాయమని ఇత్యాది విద్యా సాంప్రదాయ న్యాయములన్నీ వర్తించేటటువంటి విధానం ఇది అపరావిద్య అయితే ఈ అపరావిద్య కూడా ముక్తినే అందిస్తుంది కానీ ఈ అపరావిద్యను అనుసరించి ముక్తి పొందటం అనేక జన్మార్జితం కల్పాంతం వరకు కూడా పట్టవచ్చు కానీ దాని కొరకై పుట్టినటువంటి ప్రాప్తత కలిగినటువంటి వాళ్ళకి పరావిద్య ద్వారా ఆ జన్మమునందే మోక్షము సాధ్యం జన్మరాహిత్యం సాధ్యం కాబట్టి మూలా ప్రకృతిని నిరసించాలంటే పరావిద్య నిష్ఠులై ఉండాలి కాబట్టి ఈ కందార్థంలో ఆశ్రయించేటటువంటి శిష్యుడు ఎలా ఉండాలో అధికారి ఎలా ఉండాలో ఎలా గురువుని ఆశ్రయించి వేడుకోలా వేడుకొనాలో సూచిస్తున్నారు సాధన సంపత్తియుగల సాధకుడొక నరుడు ఘోర సంసారమునన్ బాధపడలేక తన పుణ్యోదయమున గురునిగాంచి సాధన సంపత్తి అంటే ఏమిటి అంటే నిత్యానిత్య వస్తు వివేకం ఇహముత్తార్థ ఫలభోగ విరాగం శమాది షట్క సంపత్తి ముముక్షత్వం ఇది సామాన్యంగా వేదాంత విద్యలో ప్రవేశించేటటువంటి సాధకులందరికీ కూడా సుపరిచితమైనటువంటి పదములు నిజమునకు పదము అంటేనే స్థితి అని అర్థం పరమ పదము అంటే పరమైనటువంటి స్థితి కాబట్టి ఇక్కడ నిత్యానిత్య వస్తు వివేకమన్నా దేహముత్రార్థ ఫలభోగ విరాగమన్నా సమాధి షట్క సంపత్తి అన్న మోక్షత్వం అన్న ఇవి కూడా స్థితిగా నిర్ణయించబడేటటువంటి సాధకుడు కేవలము సాధనోపాయముల వద్దనే తిరుగుతూ ఉండేటటువంటి కుమ్మరి పురుగు వంటి లక్షణం కలిగినటువంటి సాధకుడు దీనిని అందుకోలేడు ఈ పరావిద్యకి లక్ష్యమైనటువంటి బయలు అందించేటటువంటి అచలబోధ పూర్ణబోధ అనుకోవాలంటే సగుణ నిర్గుణ బ్రహ్మముల మధ్య అంతరం ఎరగాలి అలా ఎరిగిన వాడెవడో వాడు నిత్యానిత్య వస్తు వివేకం కలిగినవాడు కారణం ఏమిటంటే సగుణ నిర్గుణాలను నిరసించి నిష్ప్రతియోగిక స్థితి ఎందు లేనెరుక పద్ధతిగా నిలచి ఉండవలసినటువంటి లక్ష్యం అచల బోధకి నిర్ణాయకమైనటువంటి సూత్రం కాబట్టి సగుణ నిర్గుణ పద్ధతులెల్లా అనిత్యమని విడవగలిగినటువంటి వాడెవడో ఉన్నది బయలు లేనిది ఎరుక అనేటటువంటి నిత్యత్వ స్థితిని స్థానో రచలం ధ్రువం అనేటటువంటి నిర్ణయాన్ని పొందేటటువంటి లక్ష్యాన్ని చేకూనేవాడెవరైతే ఉంటాడు అటువంటి వాడికి నిత్యానిత్య వస్తువు ఉంది ఇక ఇహముత్రార్థఫలభోగ విరాగం బయలు యొక్క లక్షణం తదుపరి అధ్యాయంలో అచల లక్షణం అనే పేరు మీద వివరించబడుతుంది ఈ బయలుకి ఇహబయలని పరబయలని దేశికులు నిర్ణయం చేసి ఉన్నారు ఇహబయలు అంతా ఎటువంటిదయ్యా అంటే విలువ తగినది అది ఎరుగబడ్డ కాబట్టి అలా విడువ తెగినటువంటి పద్ధతిని తెలిసి విడవాలి దాని ఎడల తీవ్ర వైరాగ్యాన్ని పూర్ణ వైరాగ్యాన్ని జ్ఞానాగ్నిదగ్ధమయ్యేటటువంటి పద్ధతిగా బ్రహ్మనిష్ఠుడై ఇహముత్రార్థ ఫలభోగ విరాగాన్ని కలిగి ఉండాలి అంటే ప్రజ్ఞానం బ్రహ్మక సూత్రమైనటువంటి పిపీలికము నుంచి బ్రహ్మము వరకు వ్యాప్తమై ఉన్నటువంటి ప్రజ్ఞాసూత్రము ఎరుక ఇటు ఎరుక బయలునందు మూలము లేనిది అనేటటువంటి తీవ్ర వైరాగ్యాన్ని కలిగి ఉండాలి ఎరుకని నిరసించగలిగేటటువంటి ధీరవంతుడై ఉండాలి ధైర్యవంతుడై ఉండాలి అట్టి ధృతిని కలిగి ఉండాలి ఇక శమాధి షట్క సంపత్తి శమము దమము ఉపరతి తితిక్ష శ్రద్ధ సమాధానం ఈ ఆరు లక్షణాలను సంపత్తి అంటున్నారు అంటే దేహాత్మభావ పరిధిలో జగజ్జీవేశ్వరత్రయ పరిధిలో త్రిపుటి పరిధిలో ఆపత్తి సంపత్తి అనేటటువంటి ద్వైధీభావ ద్వంద్వానుభవ రీతులు ఉంటాయి కానీ బ్రహ్మనిష్ఠునకు బ్రహ్మజ్ఞానమే సంపత్తి దివ్యాహమే సంపత్తి అట్టి దివ్యాహమును శమింపజేయగలిగేటటువంటి కైంకర్య పద్ధతిని ఆశ్రయించాలి అట్టి దివ్యాహమును పనిబడ కైంకర్య పద్ధతిగా విడిపించాలి అది దమం అట్టి దివ్యాహమును ఉపరతిచే ఉదాసీనుడై పూరక చూస్తూ ఉండగలిగేటటువంటి సర్వసాక్షిగా ఉండాలి అది ఉపరతి అట్టి దివ్యాహమును అందలి సృష్టి స్థితి లయ విస్తీర్ణ ఆకర్షణలనటి సూత్రాత్మ పద్ధతిని తితీక్ష వహించి జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం అయ్యే రీతిగా ఊర్మి వహించి ఉండాలి భువన బ్రహ్మాండములన్నీ చిదగ్ని స్వరూపంలో దగ్ధమయ్యే రీతిని అనుభవ రీతిని నిర్ణయం పొందినవాడై సత్తునందు చిత్తుకు ఉనికి లేదనే సత్యాన్ని ఎరిగినవాడై సదసద్రహితమును లక్షించినవాడై తనను తాను పోగొట్టుకున్నటకు సంసిద్ధుడై ఉండాలి ఇది ప్రశ్న సమాధానం ఇక ముముక్షత్వం మోహక్షయమును అందించేటటువంటి మోక్షం ఏదైతే ఉందో ఓహం బంధ అనే విచారణ ద్వారా ప్రారంభించినటువంటి విచారణ తస్వం శిశోకిస్తు కుశో కుతోసి గంత చిన్నామతే కుతమాగతోసి అని ఆదిశంకరులు ప్రశ్నించారు అప్పటి వరకు మోగవాడిగా ఉన్నటువంటి సురేశ్వరాచార్యులు చక్కగా తత్వబోధతో తానెవరో తెలియజెప్పారు ఇట్టివాడర్హుడు అని వారికి సన్యాసం కోసగి లోక మనకై నియమించారు పరబ్రహ్మ నిర్ణయ స్థితిని కల్పించారు అట్లా దాని కొరకై పుట్టవలయు అన్నవాడెవడో జన్మరాహిత్యం పొందటానికి దాని కొరకై పుట్టవలయు ఆ రీతిగా పుట్టినటువంటి మహానుభావులు భారతావనీయులు శ్రీరామచంద్రుడు కృష్ణ పరబ్రహ్మ సాందీపని గురువగ్రణి వద్ద శిష్యరికం చేసి నారాయణునికి మత్స్యకూర్మ వరాహ నారసింహస్య వామన భృగురామ రామ కృష్ణ అనే ఎనిమిది అవతారములతో పొడమిన నారాయణ తత్వం ఆవిర్భవించి మరి నారాయణునికి దశావతారములు అంటారు కదండి లీలావతారములు ఇరవై ఒకటి అంటారు కదండి అని భాగవత విశేషాంతర్గతంగా చెప్పబడినప్పటికీ తొమ్మిదవ అవతారం పరమగురు పదవ అవతారం గురుపుత్రుడు మూలాన్ని తెగ కోయ కోయగలిగేటటువంటి సమర్థత కలిగినటువంటి గురు శిష్యులే తొమ్మిది పది అవతారం కాబట్టి అక్షర అక్షర పురుషోత్తముల నిర్ణయం ఎరిగి ఎరుక కావల శబ్దమున కావల ఉన్న రీతి తెలియవలయు ఆదిని తెలియంగవలయు సాధన సంపత్తియుగల సాధకుడొక నరుడు ఈ ఎరుక అనేటటువంటి ఘోర సంసారమున బాధపడలేక ఈ సమిష్టి అనేటటువంటి బ్రహ్మానుభవం అనేటటువంటి సంచిత కర్మ విశేషమైనటువంటి బ్రహ్మాండాధిష్టానమంతా కూడా బాధపడలేక సర్వవ్యాపకమై ఉన్న తనను తీవ్రమైనటువంటి వేదనకు లోనైన వాడైతే తనను విడిపించమని బయటపడవేయమని తన మూలము నిరిగించమని తనకు విముక్తిని ప్రసాదించమని తన పుణ్యోదయమున గురుని గాంచి కేవలము పరబ్రహ్మ నిర్ణయం కొరకే కేవలము కైవల్యము కొరకే కేవలము కేవల ఆత్మస్థితి కొరకే కేవలము లేని ఎరుక పద్ధతిగా ఎరుకను నిరసించుట కొరకే నిజ గురువుని చేరి ఉరుతర భక్తిన్ భక్తి అంటే విభక్తము కానిది భక్తి కానీ నారద భక్తి సూత్రాలు భగవంతుడికి భక్తుడికి అభేదం అని భక్తి సూత్రం పరాభక్తి అని పేరు అట్టి పరాభక్తి చేత గురుతర భక్తి అంటే పరాభక్తి శరణని మ్రొక్కి మరి మరీ యుక్తిని ఈ దివ్యాహ స్థితిలో బ్రహ్మనిష్ఠుడై ఉన్నటువంటి వాడెవడు శ్రీకృష్ణ పరబ్రహ్మ సాందీపని గురువగ్రణని చేరి సర్వస్వ శరణాగతి చేసిన రీతిగా ఇరుక విడిపించమని మరి మరి ప్రార్థించాలి అది మొదటగా గురు శిష్య అభేద నిర్ణయంతో గురు శిష్య ఐక్యతా సిద్ధితో ప్రారంభం అటువంటి గురుకృపని అందించమని కోరాలి అది యుక్తి అంటే ఇక్కడ బోధాజేయుము పుణ్యపురుష మాబోంట్లకు నిజానికి నిజగురు పరం స్వగురు పరమగురు పరమేష్ఠి గురు అనేటటువంటి నడక అచల బోధలో పూర్ణబోధలో కాబట్టి ఆ పరమేష్ఠి గురు కరుణను అందించేటటువంటి నిజగురు స్వగురు పరమ గురువులను ప్రార్థించటం విహిత రీతి పుణ్యపురుష అని నిజ గురువుని సంబోధిస్తున్నాడు ఎందుకంటే ఎరుకకు ఆవల నిశ్శబ్దమే ఉన్నది మాట లేదు ఎరుక మీరినటువంటి వారు బయలునందున్నవారు దేశికులైన వారు ఎంతో కరుణతో మరల ఎరుకను పనిముట్టుగా వాడి ఈ పరావిద్యను అందించేటటువంటి పనిలో పడాలి కర్తే లేదు వాళ్ళకి కర్తవ్యమే లేదు వారికి ఉనికే లేదు వారికి బ్రహ్మాండంలో ఏం పని లేదు అనంత విశ్వంలో కూడా ఏం పని లేదు ఉన్నారా అంటే లేనివాళ్ళు లేరా అంటే లేక ఉన్నవాళ్ళు అట్టివారు నిజగురు అట్టి నిజగురు పుణ్యపురుషుడు వారిని సశరీరి అయి ఉన్న అశరీరి కాబట్టి శరణాగతి చేసి బోధ చేయమని అర్థించాలి ఏమని అర్థించాలి సాధించదగు ముఖ్య సాధనము అని పలికే గురుతర భక్తి శరణని మృక్కి మరి మరీ యుక్తిని అయ్యా పరబ్రహ్మస్వరూపమైనటువంటి నిజ గురుమూర్తి మేము సాధించదగినటువంటి లక్ష్యార్థమును సూచించవలసినది అని శ్రేష్టమైనటువంటి పరాభక్తి ఆశ్రయించి సర్వస్వ శరణాగతులై తన యొక్క దివ్యాహమును బలిగా సమర్పించదనని కైంకర్య పద్ధతిగా సమర్పించదనని మృక్కి మరి మరి యుక్తి ఇది మృక్కటం అంటే ఈ రీతిగా ఆశ్రయించినటువంటి నిజ శిష్యుడు శరణాగతుడగు శిష్యుని కరుణామృత కరుణామృతదృష్టి చేతకని మోదము ముక్కిరి గుణ మృదువాక్యములను పరమదయాళు గురుడు భక్త వినుమనెను సంశయమిక బాధిం సంపదనను పరిపూర్ణముకటి లేనరు కనిదో లేనరు కానిదొకటుండు పరిపూర్ణమెరుకాల ఎరిగి ఎరుకను మాను భక్త వినుమనేను సంశయమిక పదనేను గురుతర భక్తి చేత సర్వస్వ శరణాగతుడై మృక్కినటువంటి నిజ శిష్యుని శరణాగతుడైనటువంటి ఈ శిష్యుని కరుణామృత దృష్టి చేత కని మోదము ముప్పిరివన నిజ గురువుకు నిజ శిష్యుని చూడగానే ఆనందం కలిగిందట ఎందువల్ల అంటే ఆత్మా వై పుత్ర నామాసి నిజ గురువునకు నిజ శిష్యుడు పుత్రుడు ఆయన యొక్క ఆత్మస్వరూపమే ఈ నిజ శిష్యుడు ఆయన యొక్క చైతన్యమే ఈ నిజ శిష్యుడు ఎట్లాగైతే తండ్రి తన పుత్రుని చూచి ఆనందపడతాడో అలాగే నిజగురుమూర్తి అయినటువంటి అశరీర గురువు సశరీరి అయి ఉన్నటువంటి వాడు శరణాగతుడైనటువంటి నిజ శిష్యుని చూసి మోదమున ముప్పిరి అనట ఒట్టి మోదం కాదు ఆహా ఇంతకాలానికి నిజ శిష్యుడు ఆశ్రయించాడు అని పుత్రా అనేటటువంటి సంబోధనతో ఓ శిష్యుడా అనేటటువంటి సంబోధనతో భక్తా వినుమనెను మొదటి సంబోధన చూడండి భక్త వినుమనెను ఎవరట పరమదయాళుండు గురుడు నిజానికి బోధించవలసిన అవసరం లేనివాడు వాగ్రూపంగా మాట్లాడవలసిన అవసరం లేనివాడు మౌన వ్యాఖ్యగా తెలియజెప్పగలిగిన సమర్థుడు ఉనికే లేనివాడు సశరీరిగా ఉన్న అశరీరి ఆవరణరహితుడు సంకల్పము శూన్యము కాలమును దాటినవాడు అట్టివాడు పరావిద్యాగరిష్ఠుడు పరమదయాళుండు గురుడు రుకారశ్చంధకారో రుకారశ్చ తన్నిరోధక గురురిత్యభిధీయతే అనేటటువంటి వ్యుత్పత్తి అర్థం ఈ రకమైనటువంటి లక్షణం నుంచే చెప్పబడింది భక్త వినుమనెను సంశయమిక బాధింపదనెను భక్త వినుమనెను అన్నప్పుడే ఆప్తవాక్యం ఆశీర్వచన వాక్యం అతని యొక్క ఘోర సంసార బాధ పడలేనటువంటి ఆర్తిని తొలగించేటటువంటి ఆదరణీయమైన వాక్యం ఏం భయపడమాకు నాయన నేనున్నాను ఆశ్రయించావు కదా నాది భారం నీకు నాకు అభేద స్థితి వచ్చేంత వరకు నిన్ను విడువను అనేటటువంటి వాగ్దాన వాక్యం భక్త వినుభనెను సంశయమిక బాధింపదనెను ఆత్మవిచారణ ప్రశ్నతో ప్రారంభమవుతుంది పూర్ణబోధ ఆశీర్వచనంతో ప్రారంభం నేనెవరు అనే జిజ్ఞాస కలిగిన వాడు ఆత్మవిచారణ చేస్తాడు అయమాత్మ బ్రహ్మమనే నిర్ణయం కలిగిన వాడు పరమును తెలుసుకొనుట కొరకు పరమును నిర్ణయం అందుట కొరకు పరాత్పర స్థితిలో తానే లేకపోవుట స్థితి వరకు దేశికుని ఆశ్రయాన్ని పొంది ఆశీర్వచనాన్ని పొందుతున్నాడు సంశయమిక బాధింపదనెను నిర్ణయం చెప్తున్నారు పరిపూర్ణమొకటి లేనెరుకానేదొకటుండు పరిపూర్ణము ఎరుకాల ఎరిగి ఎరుకను మాను నిర్ణయంగా చెప్పేశారు అఖండ ఎరుక మూలా ప్రకృతి ఉన్నది ఒకటి కానీ అది కలవలే లేనిది బయలు నందు మేల్కొన్న ఎవరైతే ఉన్నారో వారికి ఈ అఖండ ఎరుక కళ వంటిది ఇది స్వరస్వప్నం నరస్వప్నం జగజ్జీవేశ్వరత్రయం అనే త్రిపుటిలోది సురస్వప్నం ఖండ అఖండములుగానున్నటువంటి ఎరుకలు కాబట్టి దాని అవతల బయలు పరిపూర్ణం ఆ పరిపూర్ణం గుండా చూసి ఎరిగే ఎరుకను మాను ఏ అఖండ ఎరుక చేతయితే అనంత విశ్వము ఎరుగబడుతున్నదో పెండ బ్రహ్మాండములు ఎరుగబడుతున్నవో ఈ రెండింటికి సాక్షి సాక్షి అతీతం తెలియబడుతున్నదో తురియం తురియాతీతము నిర్ణయించబడుతున్నదో అన్ని నిర్ణయములకు ఆధారమైనటువంటి ఎరుకను మానుంది భక్త విను మనేను సంశయమిక బాధింపదనేను ఈ పరిపూర్ణ స్థితిని అందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఏ సంశయం లేదు ఏ ప్రశ్న లేదు కోహం లేదు సోహం లేదు నాహం కూడా లేదు విచారణే లేదు విచారము లేదు వారే లేరు సదసత్తులు లేవు దృగ్దృశ్యములు లేవు కార్యకారణములు లేవు ఆత్మానాత్మలు లేవు నిత్యానిత్యములు లేవు సర్వం సహా సకలం వినశ్యతి లేనివి ఏ సాధన నీకెందుకు వీసానికి పనికి రాదు మాయ్యా నే సాధులచే విన్నది ఏ సాధన లేని బోధ ఎరిగింతు పోకు సాధనలందు మరిగీతే ఏ సాధనల జోలి ఏనుల్లనని నీవు బస చేసివే హరిబో బోధాంతర్గతమైనటువంటి అచల బోధ నిర్ణాయకమైన బోధ నిరసించే బోధ నిరుపమానమైన బోధ నిర్గుణమున కావలి బోధ సాపేక్ష నిరపేక్షములు లేని పద్ధతి అధిష్టాన ఆశ్రయములు లేని పద్ధతి ఇది ఉన్నది ఇది ఉన్నది అని చెప్పే పద్ధతి లేని పద్ధతి ఇదం పరమం గుహ్యం మద్భక్తోస్య పితాస్య భక్తిం మయి పరాం కృత్వా మామే వైశ్యన సంశయ అన్నాడు పరమాత్మ వ్యాస భగవాన్ ఏదం పరమం గుహ్యం మద్భక్తోస్ నా భక్తులు ఎవరైతే ఉన్నారో నా నుంచి వేరుగా లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో మై అర్పిత మనోబుద్ధిర్యో అని ముందు చెప్పినవాడు కర్మషట్కం భక్తి షట్కం జ్ఞానషట్కంలో నిర్ణయంగా రాజవిద్యను ఉపదేశించేటటువంటి రాజయోగ సాంప్రదాయానికి పునాది అయినటువంటి సూత్రం మద్భక్తోష్యపి మామే వయిష్యన సంశయ అనేటటువంటి ఆశీర్వచనాన్ని నిర్ణయాన్ని అందిస్తున్నాడు ఇంతకంటే గుహ్యం లేదు ఇంతకంటే రహస్యం లేదు అతి రహస్యం బట్టబయలు అని ఒక ఆర్యోక్తి చాలామందికి దాన్ని వ్యంగ్య ధోరణిలో వాడుకుంటూ ఉంటారు అతి రహస్యం బట్టబయలు అంటే తీసుకెళ్ళి చూపిస్తే కానీ అనమాట వాచాగా గోచరమైనటువంటి అవాంగ్మాన సగోచరమైన కాబట్టి ఏ సాధనాని కెందుకు వేసానికి పనికి రాదు ఇందులో ఒక మర్మం ఉంది ఏమిటంటే వీసానికి పనికిరాదు అంటున్నాడు వీసానికి పనికిరావడం ఏమిటి సాంఖ్య దర్శనం ఎరిగినటువంటి వాళ్ళకి ఎలా చెప్పబడుతుందంటే కూటస్థము అర్థభాగమైనది అర్థభాగము పంచీకృతము కావాలి మిగిలిన అర్థభాగం పంచీకృతమైనది ఆ అర్థభాగం మిగిలిన నాలుగు తన్మాత్రలతో సంయోగించింది అయి ఆకాశ పంచకం ఏర్పడింది ఆ కలిసేటప్పుడు వేసం పద్ధతిగా కలిసింది అంటే ఒకటి బై ఎనిమిదో వంతు కలిసింది ఏ సాధన నీకెందుకు దేశానికి పనికి రాదు అంటే ఐదైదులు ఇరవై ఐదు తత్వాలుగా బ్రహ్మాండం నిర్ణయమైంది ఐదైదులు ఇరవై ఐదు ఇంద్రియాలుగా పిండాండం నిర్ణయమైంది ఇంద్రియములని గోళకములని తత్వములని తన్మాత్రలని అనేక రీతులుగా బోధించబడుతూ ఉంటుంది సాంఖ్య దర్శనం అయితే అందులో ప్రతి ఒక్క భాగం ఒక వేషం ఒక్కొక్క వేషాన్ని తెలుసుకుంటూ తెలుసుకుంటూ పోతే ఈ మోక్షం ఎప్పటికొచ్చాను ఆ తెలుసుకునే పని సాధన ఆ ఎరిగే పద్ధతి సాధన జ్ఞాతం ద్రష్టం ప్రవేశం ఇక్కడే సరిపోతుంది జీవితం అంతా ఇక అధిగచ్చతి ఎప్పుడు కాబట్టి ఏ కల్పాంతానికో సాధ్యమయ్యేను అంటే అప్పటి వరకు నిరీక్షించటం ఎరుక పద్ధతి కాబట్టి ఏ సాధనానికెందుకు నీకెందుకు విషానికి పనికి రాదు విను మాయ్యా ఒక మాటతో తెరిచేసాడు యా మాస మాయ ఏది లేదో అది మాయ పిండమను బ్రహ్మాండమను ఇరవై ఐదను ఐదైదులు ఇరవై ఐదను తొంభై ఆరం తత్వ సముదాయమను ఇంద్రియ సముదాయం ఏ రీతిగా చెప్పినా అదంతా ఒక్క మాటతో తీసి పక్కకి పెట్టవచ్చు ఏమిటది విను మాయయ్యా ఇదంతా మాయ కదా మాయ కదా చిద్రూపం బాయ కదా సత్తును ఆశ్రయించే కదా ఇది లేనిది కదా మాయన్న మాయ కదా సిద్రూపం వాయ కదా కాబట్టి ఎన్ని రకాలుగా నువ్వు వ్యాఖ్యానించినా పిపీలికాది బ్రహ్మపర్యంతము ఎన్ని రీతులుగా వ్యక్తావ్యక్తములుగా పర అపరా ప్రకృతులుగా మహత్తుగా మహదహంకారముగా సర్వే సర్వత్రా ఉన్నట్లు తోచుచూ ఉన్న మాయాధిష్టానమంతా లేనిది నే సాధులచే విన్నది ఏ సాధన లేని బోధ త్యజ దుర్జన సంసర్గం భజ సాధు సమాగమం కురు పుణ్యమహోరాత్రం స్మర అన్నారు వ్యాసభగవాన్ ఇందాక రెండు చెప్పాం మిగిలిన రెండు కురు పుణ్యమహోరాత్రం పగలు రాత్రి అనే గుర్తింపు లేనటువంటి స్థితిలో పూర్ణబోధ నిరంగటమే పుణ్యం కొబ్బరికాయ కొడితే పుణ్యం దానం చేస్తే పుణ్యం యజ్ఞం చేస్తే పుణ్యం ఆవాహన చేస్తే పుణ్యం సత్క్రతువు చేస్తే పుణ్యం బ్రహ్మకర్మ సమారథే అనే సంకల్పం ద్వారా చేయబడుతున్న సమస్తము కర్మకాండ అంతయు పుణ్యమే వినుమాయ్యా నే సాధులచే విన్నది ఏ సాధన లేనిది ఈ బోధ ఎరిగింతు పోకు సాధనలందు మరిగితే రాకు అంటే అర్థం ఏమిటంటే మానవ దేహం ధరించినటువంటి వారెవరు కూడా నేను మానవుడను నేను మానవుడను అని అనుకుంటూ జీవించటంలే సహజంగా ఉన్నాడు మానవుడు అట్లాగే ఆత్మనిష్ఠుడైనటువంటి వాడు కూడా సాధన కాలంలో నేను ఆత్మస్వరూపుడను అని భావన చేసినటువంటి ఆ భావరూప సాధన ద్వైతాన్ని అధిగమించడానికి చేసిన అద్వైత భావన సమాధినిష్ట ఆత్మనిష్ఠుడైన తర్వాత చేయడం లేదు సహజమైపోయాడు సర్వవ్యాపక లక్షణమైనటువంటి మహావాక్య నిర్ణయ పద్ధతిగా బ్రహ్మనిష్ఠుడైనటువంటి బ్రహ్మానుసంధానం చేసే సాధన ముక్తిని అనుభవిస్తున్నటువంటి సహజమైనటువంటి రీతిలో ఏ అనుసంధానం చేయడం కాబట్టి సాధనలన్నీ సహజం కానంత వరకే సహజమైనటువంటి దానికి ఏ సాధన లేదు కాబట్టి అనంత విశ్వమునకు ఆవల ఉన్న ఈవల ఉన్న ములుగురుత్స సందులేక ఉన్న బయలు సహజం దాన్ని తెలుసుకోవడానికి ఏ సాధన అవసరం లేదు ఆ నిర్ణయాన్ని పొందడానికి ఏ సాధన అవసరం లేదు ఏ సాధనానికెందుకు సానికి పనికి రాదు వినుమాయ్యా నే సాధుల చేన్నది ఏ సాధన లేని బోధ ఎరిగింతు పోకు ఈ పరిపూర్ణ నిర్ణయం కొర కోసం వచ్చిన పరిపూర్ణ నిర్ణయం కొరకు వచ్చినటువంటి వాడు ఈ సాధన లేని పద్ధతిగా నిర్ణయాన్ని అందగలిగినటువంటి అధికారి సాధనలందు మరిగితే రాకు మరల శ్రవణమనన నిధిధ్యాసలకు సంబంధించి కానీ అష్టాంగ యోగమునకు సంబంధించి కానీ సప్త భూమికలకు సంబంధించి కానీ శుభేచ్ఛ తనుమానసి నుంచి తురియగా వరకు వ్యాపకమై ఉన్న జ్ఞానభూమికల చేత కానీ లేక అధోభూమికలైన అజ్ఞానభూమికల చేత కానీ పరిణామ సహితమైన పద్ధతి ఎరుక పద్ధతి అవన్నీ సాధనలతో ఉంటాయి ఆయా స్థితి భేదాన్ని అనుసరించి ఏ సాధనలాజోలి ఏనొల్లనని నీవు బాసాజేసివేమి వింతైన విషయం ఏమిటంటే బ్రహ్మాండ పరిధిలో ఈ ఆకాశ పంచకాన్ని అనుసరించి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రకాల సాధకులు ఉంటారు అంటే మాంత్రికులు తాంత్రికులు యాంత్రికులు విజ్ఞానులు జ్ఞానులు రకరకాలైన సాధనలు చేసేవారంతా ఉంటారు పూర్ణబోధన ఎరిగే వారి యొక్క సంచితంలో ఈ సాధకులందరూ ఉంటారు వాళ్ళందరూ వచ్చి నీకు గుర్తు చేస్తూ ఉంటారు సాధన విశేషాన్ని ఆయా సాధనల యొక్క పారమ్యాన్ని ఆధిక్యాన్ని నీకు చెప్తూ ఉంటారు గుర్తు చేస్తూ ఉంటారు అలా చెయ్యమని ప్రేరణనిస్తూ ఉంటారు వారి సహవాసంలోకి ఆహ్వానిస్తూ ఉంటారు వారి సంఘంలోకి ఈశ్వరుడవై నిన్ను ప్రవేశించమని కోరుతూ ఉంటాను నీవు ఈశ్వరుడవయ్యా నీవు బ్రహ్మనిష్ఠుడవయ్యా నువ్వు అంతవాడివయ్యా నువ్వు ఎంతవాడివయ్యా అని నీ దివ్యాహాన్ని ఆశ్రయించి ఉన్నటువంటి సాధకులు వారంతా భాగవతం అంటుంది సిద్ధ సాధ్య విద్యాధర చారణ భూత ప్రేత పిశాచ గణంబులు అన్నీ అశరీరులు అంటున్నారు ఇట్టి అశరీర పద్ధతిగా ఉన్న వారందరూ అనేక రీతుల మహాకారణ స్థితి వరకు దాని అవతల కూడా వ్యాపక ధర్మం కలిగి ఆయా రీతుల పుణ్యపాప కర్మక్షయాన్ని వనరించుకుంటూ పునరావృత్తి సహిత మార్గంలో జన్మ కర్మ చక్రంలో శరీరాన్ని పొందేటటువంటి నడక కలిగినటువంటి వాడు వీళ్ళందరూ పూర్ణబోధను ఆశ్రయించినటువంటి నిజ శిష్యుడి దగ్గరికి వచ్చి నువ్వు మావాడివయ్యా అంటే నువ్వు మావాడివని పిలుస్తూ ఉంటారు నీకు తెలీదు నువ్వు ఎన్నో జన్మలు మాతో పాటు కలిసి ఉన్నావు ఎన్నో సాధనలు చేసావు చాలా విశేషమైన యోగివి నువ్వు చాలా విశేషమైన జ్ఞానివి నువ్వు చాలా విశేషమైన సాధకుడవు నువ్వు నువ్వు తలచుకుంటే సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగినటువంటి మహానుభావుడవు నువ్వు అని నీలో ఉన్నటువంటి దివ్యాహాన్ని మరింత గట్టిపరుస్తాడు వినుమాయ్యా నీ సాధులచే ఏ సాధన లేని బోధ ఏ సాధనల జోలి ఏ నొల్లనని నీవు బాసాజేసివేని వాగ్దానం అడుగుతున్నాడు నిజ గురుమూర్తి అశరీర గురు సాంప్రదాయాన్ని అనుసరించి సహజమైన పద్ధతిగా అన్నింటినీ రహితపరిచే పద్ధతిగా మూలాన్ని గుర్తిరిగే శరీరం లేదు అనేటటువంటి నిర్ణయాత్మకమైనటువంటి పద్ధతిగా వస్తు నిశ్చయ జ్ఞానాన్ని పొందే పద్ధతిగా బాస చేయమని అడుగుతున్నాడు ఏ సాధనని అంటనని బాస చేయమంటున్నాడు అలాగనక వాగ్దానం చేసి నిలబడినటువంటి నిజ శిష్యుడికి బోధ నే నిరిగింతు పోకు సాధనలందు మరిగీతే రాకు లక్ష్యార్థాన్ని సూచిస్తున్నాడు పరిపూర్ణాన్ని ఆ పరిపూర్ణాన్ని నీకు తెలిసేట్టు చేస్తాను ఎలాగా మొదల అచలము నిరిగించదా విదితముగా లేని ఎరుక వివరించదా తుదకు ఎరుక విడిపించదా అనే ఆశీర్వచన వాక్యాన్ని అందిస్తూ ఈ పరిపూర్ణ బోధను అందిస్తాను నేను ఎక్కడికి వెళ్ళమాక ఆ ఆశ్రమమని ఈ ఆశ్రమం ఆ ధర్మమని ఈ ధర్మమని ఆ క్షేత్రమని ఈ క్షేత్రమని ఆ సాధనని ఈ సాధనని అటు ఇటు పోమాక ఇదంతా ఇరుక పద్ధతి వినుమాయ్యా ఒకవేళ వాటి ఎందు ఇంకనూ నువ్వు పొంద తగినది పొందవలసినది మిగిలి ఉంటే మరల నీవు ఆ సాధనలందు మరగవలసినటువంటి నిన్ను నువ్వు మరువవలసినటువంటి మరుపుకు సంబంధించినటువంటి దేహాత్మభావమునకు సంబంధించి అంటే తొలిమేనులు మలిమేనులని అష్టతనువులకు నిర్ణయం మరుపు ఏరుక పిండాండ పరిధిలో ఉన్నటువంటి నాలుగు విశ్వతైజస ప్రాంగ్య ప్రత్యేగాత్మలు మరపుతనం దేహాత్మక బ్రహ్మాండ పరిధిలోని విరాట్ హిరణ్యగర్భ వ్యాకృత పరమాత్మలు ఎరుగతనువు వీటికే జీవతనువులని ఈశ్వరతనువులని నిర్ణయాంతర వేరు వీటన్నిటికి సంబంధించినటువంటి సాధనలలో గనక మరల కూటస్థ నిర్ణయానికి దిగిపోయినటువంటి ఎందుకంటే కూటస్థ పదానికి పైన ఉన్నటువంటివి అవ్యక్త అవ్యక్తాన్ మహత మహదహంకారమైనటువంటి కూటస్థ స్థితికి గనక నువ్వు దిగిపోతే మరల సాధనలు చేయవలసినటువంటి అగత్యం ఏర్పడుతుంది అలాంటి పద్ధతి గనక వెళ్ళకు సాధనలందు మరిగితే రాకు మరల పిండ బ్రహ్మాండ పద్ధతిగా ఎరుక పద్ధతిగా జనన మరణ చక్రంలో తిరగవలసినటువంటి అగత్యం ఏర్పడుతుంది ఏ సాధనాని సానికి పనికి రాదు వినుమాయ్యా కాబట్టి కూటస్థ స్థితిని నిర్ణయం పిండ బ్రహ్మాండముల ఐక్యతాస్థితి అయినటువంటి కూటస్థము అట్టి కూటస్థమునంద పంచీకృత భాగమై ఉన్నటువంటి సర్వసాక్షిత్వము సాయుధ్యముక్తిచే నిర్ణయమైనటువంటి జీవన్ముక్తి అధికారిత్వాన్ని ఇస్తుంది ఈ పరిపూర్ణాన్ని తెలుసుకోవడానికి ఈ పూర్ణ బోధన పిండ బ్రహ్మాండ పద్ధతి అంతా మాయా పద్ధతి అని నిర్ణయం చేయడానికి కాబట్టి అచల బోధన అందటానికి జీవన్ముక్తులు అధికారులు నే సాధుల చే విన్నది ఏ సాధన లేని బోధ విరిగింతుకోకు సాధనాలందు మరిగితే రాకు ఏ సాధనల జోలి ఏ నొల్లనని నీవు బాసా చేసివేమి ఈ బయలుస్థితి ఎన్నున్న వారికి అన్నీ కూడా కొనగోట మీటితే జరిగేటటువంటి పనులు వారు సంకల్ప సిద్ధులు సహజ నిర్వికల్ప సమాధినిష్ఠులు దాటినటువంటి వారు వారికి సంకల్పమే బంధం కాబట్టి వారికి సంకల్పం కలగాల్సిన అవసరం లేదు వారు సృష్టిలోకి దిగి రావాల్సిన అవసరం లేదు కర్తవ్యం లేదు కర్త లేడు ఆ రీతిగా బయలుని దర్శించాలి ఆ రీతిగా జనన మరణ రాహిత్యాన్ని పొందాలి జననమే లేనప్పుడు మరణం ఎక్కడ నేను ఎన్నటికీ పుట్టనిది చావనిది అయినటువంటి పరిపూర్ణ స్థితి అనే నిర్ణయాన్ని పొందాలి నేను లేనివాడను సర్వకాలములందు ఒక్క రీతిగా ఏ పరిణామము లేనివాడ నేను లేనివాడ ఈ రీతిగా పరిపూర్ణ బోధన అందినటువంటి నిజ శిష్యుడు నిజగురు స్వగురు పరమగురు పరమేష్ఠి గురు కరుణచే ఈ పూర్ణ బోధను అంది తన మూలమును తానే లేనటువంటి స్థితియందు జనన మరణ రాహిత్యాన్ని పొందుతున్నాడు హరి ఓ శ్రీ గురుభ్యో నమ హరి ఓ పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్యతే पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस् नावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः स्वगुरु निजगुरु परमगुरु परमेष्ठिगुरु सद्गुरुपरब्रह्मणे नमः हरिः ओम्